పదిహేడవ సంఖ్య సంకీర్తన నీవే కానింక నేనన్యమెరగా ఏ త్రోవ చూపి నాకు తోడయ్యదవయ్యా అపరాధకత కోట్లైనవి ఒక్క నెపమున నను కావనేరవా అపరిమిత దురితాలైనవి ఏ ఉపమచేత నన్ను ధరించదవయ్యా అతిశయముగా కర్మినైతి నీ మతము నాకొక ఇంత మరపవా ఇతర కర్మారంభహితుడను గతి మోక్షమెటువలే కల్పించదవయ్యా తిరువేంకటాచలాధీశ్వర నీ శరణాగతుల ప్రోవదాలవా పరమదయా పరుడవు ఏ వెరవున భవములు వెడల ద్రోచదవయ్యా